మన్యసే యది తచ్చక్యం మయా ద్రష్టుమితి ప్రభో యోగేశ్వర తతో మే త్వం దర్శయాత్మానమవ్యయం మన్యసే చింతయసి యది మయా అర్జునేన తత్ శక్యం ద్రష్టుం ఇది ప్రభో స్వామిన్ యోగేశ్వర యోగినో యోగా తేషాం ఈశ్వరో యోగేశ్వరో हे योगेश्वर यस्मात् अहम् अतीवार्थी द्रष्टुम् ततः तस्मात् मे मदर्थम् दर्शयत्वम् आत्मानम् अव्ययम्